సాక్షి వర్జిత సాక్షి కూడా లేకుండా పోతాడు పరశివం వెరీ వెరీ విశ్వ సాక్షిగా ఉన్నటువంటి సదాశివుడు పరశివం పరశివం ఉన్న స్థితిలో విశ్వం అనేటటువంటి ఈశ్వరాండం అనేటటువంటి భావన నిర్ణయం ఉనికి లేవు పరశివమందు ఉనికి లేదు నిరావరణం నిశ్చయముణ్యం పరపరం అనేటటువంటి అంశాలు అక్కడ నిర్ణయంగా తెలియబడతాయి అనంత విశ్వమే లేనటువంటి బయలు అనంత విశ్వమే రానటువంటి బయలు రాకడ పొకడ కలిగిన విశ్వమే లేని కొత్త బట్ట బయలు అది సర్వకాలము సర్వకాలం సర్వసూక్ష్మమై సర్వకారణమై నిత్యమై బంధముక్తి అతీతమై బంధముక్తి అతీతం విందతి విందతి ఉన్నది కాలేన విందతి అంటారు చాలా టైం వస్తే అవుతుంది విన్ ఉండుట ఉండుట అనొచ్చు వెరీ వెరీ ఈ శ్లోకాన్ని నిర్ణయంగా తెలుసుకోవాలి గత శ్లోకంలో అనేక రకాలైనటువంటి బ్రహ్మనిష్ట పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలియజెప్పారు నిర్గుణం నిర్వికల్పం నిష్క్రియం నిరంజనం నిత్యం నిత్యముక్తం అయినటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని నిర్ణయం దాకా వివరించిన తర్వాత ఇక ఎక్కడ చెంది బ్రహ్మాండ వ్యవహారం అంతా లేదని బ్రహ్మాండ వ్యవహారమే లేకపోతే పిండాండ వ్యవహారం ఎక్కడ ఉంది ఆయన అసలే లేదు పిండాండ వ్యవహారంలో ఏదో జరిగింది జరిగితే బ్రహ్మాండంలో ఏమైనా లెక్కించబడిందా వ్రాయబడిందా లేదు కదా బ్రహ్మాండమనే సర్వమనందు పిండాండము నిమిత్తమంతం విశ్వం అనేటటువంటి స్థితి అందు బ్రహ్మాండం నిమిత్తం సర్వగతంగా అచలంగా వ్యాపించినటువంటి బయలునందు విశ్వము నిమిత్తం ఇలా జాగ్రత్తగా ఆవరణరహిత స్థితి వరకు పరిణామాన్ని గుర్తు చేసి ఇక ఏ పరిణామము లేనటువంటి దేశమున ప్రభావం చేత కానీ దీని చేత ప్రభావితం కానటువంటి పరిణామరహితమైనటువంటి అచలమైనటువంటి బులుగుత్స సమ్ములైనటువంటి బయలుగా ఉన్నటువంటి స్థితిని సాధకుడు కైవల్యరహితమైన కైవల్యాతీతమైన మోక్ష సన్యాసమైన ఆత్మబోధ చేయబడుతున్నది ఆకాశం సర్వవ్యాపి అంటే కొండకు లోపల బయట చుట్టి వ్యాపించినట్లు అన్ని పదార్థములను లోపల బయట చుట్టి వ్యాపించి ఉన్నది బ్రహ్మానందం పరమసఫలం కేవలం జ్ఞానం తద్వాతీతం గగన సదృశం వెరీ వెరీ గగన సదృశంగా ఉండాలి గురువు గగన సదృశ్యంగానే ఉండాలి శిష్యుడు కూడా ఆ గగన సదృశ్య స్థితి ఉన్నప్పుడు మాత్రమే గురు శిష్యుల యొక్క ఐక్యత సాధ్యమవుతుంది బ్రహ్మనిష్ట ఎందు పరబ్రహ్మ మనకి ఈ విమానం ద్వారా అంతటా ఉన్న ఆకాశాన్ని తెలియజేస్తున్నాడు మిగిలిన నాలుగు భూతాలు ఆకాశం అనే భూతమునంది ఉన్నవి ఆకాశం అనే శబ్ద తన్మాత్రలోనే మిగిలిన నాలుగు తన్మాత్రలు కాలాంతరంలో ఏర్పడ్డాయి అనేక రకాల గుణ వ్యవహారము చేత సూక్ష్మ వ్యవహారము చేత పంచ తన్మాత్రలు ఒకదానిలో నుంచి మరొకటి వికాసాన్ని పొందినయి ఈ తత్వ దర్శనం చేయాలి ఈ తత్వ వికాసాన్ని అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా తత్ అనేటటువంటి ప్రథమ ద్వంద్వం నుంచి విరమణ చేయాలి అటువంటి కేవల జ్ఞానాన్ని పొందాలి అటువంటి నిర్ణయాన్ని పొందాలి